ఎంత బాగున్నావు చందమామ నువ్వెంత అందగాడవయ్య చందమామ ఎంత బాగున్నావు చందమామ నువ్వెంత అందగాడవయ్య చందమామ గుండ్రని అద్దం వలె వెండి పళ్ళెం వలె ఎంత బాగున్నావు చందమామ నువ్వెంత అందగాడవయ్య చందమామ నీలాల నింగి ఎంత నీదేన మామ నీకేలా అంత నింగి నాకింత ఇస్తావ ఎంత బాగున్నావు మామ నువ్వెంత అందగాడవయ్య మామ వెండి జరతారుతోను వెన్నెలవల నేస్తావు నేస్తా నీకొస్తావా నేను నువ్వు ఈడు జోడు ఎంత బాగున్నావు మామ నువ్వెంత అందగాడవయ్య మామ